తత్ర ప్రథమమే తావత్ శృణు అహమాత్మా గుడాకేశసర్వూతాశయస్థిత అహమాది మధ్యం భూతనామంత అహం ఆత్మా ప్రత్యగాత్మా గుడాకేశ గుడాకా నిద్రా తస్యాయీశో గుడాకేశో జితనిద్ర ఇత్యర్థ घनकेश इति वा सर्वेषाम् भूतानाम् आशये अन्तर्हृदि स्थितः नित्यम् ध्येयः तदशक्तेन च उत्तरेषु भावेषु चिन्त्यः अहम् चिन्तयितुम् शक्यो यस्मात् अहमेव आदिः भूतानाम् कारणम् तथा मध्यम् च स्थितिः अन्तः प्रलयश्च